కీర్తన నాలుగు వందల యాభై ఒకటి అందుకు అందుకుగాదు నేగొల్చుట ఆమీది పనికింతే ఇందునందు నీవే కర్తవు ఇందిరారమణ ఇంచుకంత వేళ కొండ ఎత్తిన దేవుడవు ముంచిన సంసార భారము మోవలేవా అంచల దేవతలకు అమృతమిచ్చిన నీవు కంచాన అన్నము వెట్టి కాచుట నన్నెంత వడి ద్రౌపదికి అక్షయ ఒలువలిచ్చిన నీవు పెడగునాకు కట్టనిచ్చి పెంచుటెంత జడిసి ఇంద్రాదులకు సంపదిచ్చినట్టి నీవు కడునాకు ఐహిక భోగములిచ్చుటెంత పొసగలోకములెల్ల పూర్ణుడవైన నీవు ఉసురైనాలోన నీవు ఉండుటెంత వసుధ శ్రీ వెంకటేశ వరములిచ్చే నీకు దశ నా కోరికలెల్లా తీర్చుటంతా